यस्मात् ईश्वरः सर्वभूतानाम् तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया ईश्वरः ईशनशीलो नारायणः सर्वभूतानाम् सर्वप्राणिनाम् हृद्देशे हृदयदेशे अर्जुन शुक्लान्तरात्मस्वभावो విశుద్ధాంతఃకరణ ఇది అహశ్చ కృష్ణమహరర్జునం చ ఋగ్వేదసంహిత షట్ నవం ఏకం ఇది దర్శనాత్ తిష్టతి స్థితిం లభతే స కథం తిష్టతి ఇది ఆహ భ్రామయన్ భ్రమణం కారయన్ సర్వభూతాని యంత్రారూఢాని యంత్రాణి ఆరూఢాని అధిష్ఠితాని ఇది ఇవ శబ్ద అత్ర ద్రష్టవ్యः యథా దారుకుటపురుషాదీని యంత్రారూఢాని మాయయా ఛద్మనా భ్రామయన్ తిష్టతీతి సంబంధ